కీర్తన నాలుగు వందల అరవై ఒకటి ఇహమెట్టో పరమెట్టో ఇక నాకు సహజమై హరియే శరణము నాకు చిత్తమిది ఒకటే చింతవే వేల సంఖ్య పొత్తుల పొద్దులేదు జొత్తుల కన్నులు రెండు చూపులైతే ననంతాలు తత్తరించి హరి రూపు దగ్గరి చూడలేదు చేతులివియు రెండే చేష్టలు లక్షోపలక్ష ఈతల హరి పూజించనిచ్చలేదు జాతి నాలిక ఒకటే సౌలు కోటాన కోటి రీతి నామముచ్చరించవేళలేదు వీనులివి రెండే వినికి కొలది లేదు పూని హరిభక్తి విన బుద్ధి లేదు ఈ నటన శ్రీ వెంకటేశుడు ఇటు చూచినను తానే ఏలెనిక తడబాటు లేదు